పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తజ్ఞానం విద్ధి రాజసం పృథక్వేన తు భేదేన ప్రతిశరీరం అన్యత్వేన యజ్ఞానం నానాభావాన్ భిన్నాన్ ఆత్మన పృథగ్విధాన్ पृथक् प्रकारा भिन्नलक्षण वेत्ति विजानाति यज्ञानम् सर्वेषु भूतेषु ज्ञानस्य कर्तृत्वासम्भवात् येन ज्ञानेन वेत्ति इत्यर्थः तज्ज्ञानम् विद्धि राजसम् रजो निर्वृत्तम्